ప్రభులేమన్నా చేరువచ్చి మీ అందరికీ నా వందనాలు మరి సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి సంఘ పెద్దలకి ప్రత్యేకమైనటువంటి చిన్న ప్రార్థన తీసుకొని వాటికి ధ్యానం చేసుకుని పరిశుద్ధుల దేవానికి ఎంతో వందనాలు స్థితిలో స్తోత్రాలు తండ్రి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించుకోవా అయ్యా కొంత సమయంలో ప్రభా అయ్యా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా వాక్యం మాట్లాడుకుంటుండగా ఏ మంచితనం లేనివాడిని ఒట్టివాడిని అయ్యా మట్టి వాడి ప్రభా పక్షాన్ని నిలబడుతుండగా మీరు మాట్లాడండి ప్రతి ఒక్క బిడ్డల ప్రభా వాక్యం ద్వారా ప్రభా మీరు తాకండి దర్శించండి ప్రభా వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని ప్రభా మా అందరి జీవితాన్ని మీరు అనుగ్రహించమని చేసే నామం అడిగి వేడుకొని ప్రార్థించి ఆమె నలభై దినాలు ఈ నలభై రోజులు దేవుడి సన్నిధిలోకి నేను ఎందుకు రావాలి నేను ఏం తెలుసుకోవాలి అని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకు ఈ నలభై దినాల్లో మనం సాధించేది ఏంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది వాక్యం ద్వారా ఒకసారి మనం పరిశీలించుకుందాం మార్పు స్వార్థ మార్పు స్వార్థ ఏడవ అధ్యాయము ఐదవ వచనం నుండి తొమ్మిది వరకు చదువుకుందాం

రోజు మనం చెప్పుకునేటువంటి శ్రమ దినాల్లో రోజు కూడా మనకు శ్రమ చేయడం తెలియదు కానీ ఆ రోజులో ప్రతి భయంకరమైనటువంటి శ్రమ ఎక్కడైనా స్వార్థ చెబుతామంటే దేవుని మాటలు చెబుతామంటే వెంటబడి కొట్టి నానా రకాలుగా హింస పెట్టేవాడు భయంకరంగా వాళ్ళని హింసలకు గురి చేసేవాడు రకరకాల పద్ధతుల్లో ఏ పద్ధతిలో వాళ్ళని హింసిస్తే బాగుంటుందో ఆలోచించి ఆ పద్ధతిని అమలు చేసేవాడు చిరు ఒక రకమైన సిలువ శిష్యులకు వేసిన ఇంకో రకమైన సిలువ రకరకాల సిలువల్ని వాళ్ళు ఎంచుకున్నారు అయితే ఈ క్రమంలో వాడు పడుతున్నటువంటి శ్రమను తట్టుకొని నిలబడి సేవ చేయాలి అనేటువంటి ఒక భావంతో ఉన్నవాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు ఆ శ్రమను తట్టుకోలేక చాలా మంది వెళ్ళిపోతారు ఓ సమయంలో శిష్యుడు శిష్యుడిని ఎవరు కూడా అడుగుతారు మీరు కూడా ఉంటారా వెళ్ళిపోతారా అనేది అడుగుతారు అదేవిధంగా క్రీస్తు శకం మూడో మూడు వందల సంవత్సరాల క్రితం ఇటువంటి బైబిల్ ఓడిపోతానా నా పరిస్థితులు ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు భయంకరంగా బాధపడి కుమిలిపోతున్నప్పుడు ఆ కాన్స్టెంట్ అనే చక్రవర్తి యొక్క దేవుని ప్రణాళిక ఉండడం వల్ల అతను ఏం చేస్తాడంటే అతను నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో అది అదేంటంటే తెల్లటి జెండా మీద ఎర్రటి చిలుగు కుప్పేసి దీనితో జయించు అనేది ఉన్నప్పుడు అప్పుడు ఆ గురించి అడిగినప్పుడు దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్తారు అయ్యా మూడు వందల సంవత్సరాల క్రితం యేసు ఆయన ఒక ఆయన లోపల జన్మించారు ఆయన నీకోసం నా కోసం చనిపోయారు ఆయన ద్వారా ఆయన నీ సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుని వెళ్ళడం చెప్పినప్పుడు అతను వెళ్లి యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి యుద్ధాన్ని యుద్ధంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు యుద్ధాన్ని అనుగ్రహించిన యుద్ధాన్ని గెలి గెలవడానికి దేవుడు ముందు చూసిన తర్వాత అతనికి బాగా విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది ఇది కేవలం దేవుని ప్రణాళిక కాబట్టి ఆ ఛాన్స్ లేదా చక్రవర్తి గెలవడానికి దేవుడు కృప చూపించాడు కృప చూపించిన తర్వాత అతను గెలిచిన తర్వాత దేవుని మీద తెలుగు అతనికి భక్తి విశ్వాసాలు ఎక్కువైపోయి తెలుగు అతనికి భక్తి అనేది పెరిగిపోవడం వల్ల అతను అసలు ఎవరో ఏజ్లో అనేది చూడాలి అని చెప్పి అనుకున్నాడు అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి చంద్రంలో వచ్చేటండి ఎంటర్ అవడం అతను అనుకున్నట్టు ఆలోచన విధానం వేరు అతను కలిగినటువంటి కోరిక వేరు అతని తరపులు వేరు కానీ ఈ మానవుడు కొన్ని కట్టడాలను కల్పితాలను కల్పించాడు దేనికోసం అనేది ఏంటంటే చక్రవర్తి ఆర్డర్ చక్రవర్తి అయిన ఆయన దీన్ని ఒక ఆర్డర్ ఇచ్చేసాడు నాకు దేవుడు అంటే ఎవరు చూడాలనుకుంటున్నాను చూడండి ఎప్పుడైనా మనం చిన్న చిన్న పండుగలు చేసుకుంటా ఉంటే ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడు తీసుకొచ్చినప్పుడు అతను సన్మానం చేసి అన్ని చేసినప్పుడు ఆయన ఏదైనా చర్చి ఏదో ఏదైనా పది బైబిళ్ళు పంచిపెడితేనో ఏదో చిన్న మేలుకరమైనటువంటిది చేస్తే మనం ఎంతో గొప్పగా అనుకుంటాం కదా ఎంతో గొప్పగా ఆశపడతాం అట్లాంటి ఒక రాజ్యానికి రాజు క్రైస్తవ మతాన్ని అధికారికంగా ప్రకటించాడు ఇంకెవరు కూడా క్రైస్తవం వెళ్ళడానికి లేదు వాళ్ళని హింస పెట్టడానికి లేదు వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నప్పుడు అది రాజు ఆశ అయినప్పుడు ఈయనకి ఎట్టనా కానీ ఆ దేవుని ప్రేమ చూపించాలా దేవుని చూపించాలా అనేటువంటి ఒక తలంపుతో ఆశతో ఏం చేశారంటే ఏసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి ఆయన శ్రమను దగ్గర నుంచి మరణమై తిరిగి లేచేంత వరకు ప్రతి దాన్ని ఒక రూపంలో తయారు చేసి తీసుకుని చూపించారు అక్కడ నుంచి విగ్రహారాధన మొదలైంది ఆ తర్వాత అతను రాజుగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవులకు కావాల్సినటువంటి మతపరమైనటువంటి కావాల్సినటువంటి అన్ని రకాల గవర్నమెంట్ ఆర్డర్స్ ని జారీ చేస్తున్న క్రమంలో దాన్ని అనుభవిస్తూ ఈ పరిచయాలు గాని పెద్దలు గాని అసలు విషయాన్ని మర్చిపోయారు దేవుడు ఎందుకు జరిగినటువంటి మన కోసం అనే విషయాన్ని మర్చిపోయి మొత్తం దారి తప్పిపోయారు ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుతున్నదే ఇక్కడ ఏమడుగుతున్నారంటే నీ శిష్యులందుకు పెద్దల పారంపర్యాచారంతో నడువుకోక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు చూడాలని ఇక్కడ ఏం కావాలి ఎవరు కల్పించారు ఈ ఈ రోజు ఈ కల్పించడాలు చేసుకుంటా ఉంటే యేసు ప్రభు పాటించమని చెప్పలేదు యేసు ప్రభు పాటించే పాటించలేదు అపోసులు అదే విధంగా ఉన్నారు అదే విధంగా కాగిత సంఘం కూడా అలాగే ఉంది కానీ దురదృష్టశాత్తు ఈ రోజు మనం దేవుడు అంత గొప్ప మరి రక్షణ మనకు అనుగ్రహిస్తే ఈ రోజు దీన్ని మనం మొక్కుబడి గాను విగ్రహారాధన గాను భారతదేశం ఒక కి నలభై రోజులు వాళ్ళు ఉపవాసం ఉంటే దాన్ని రంజాన్ అంటారు ఒక నలభై దినాలు హిందువులు కనుక దాన్ని పాటిస్తే దాన్ని మరి దాన్ని ఏమంటారంటే కార్తీక మాసం అంటారు మరి క్రైస్తవులకి ఇది ఒక నలభై రోజులు ఇది ఒక ఆచారం అయిపోయింది ఇది ఒక కానీ దేవుడు ఎందుకోసం మన కోసం ఆయన ఎందుకు దేవుడు మన కోసం ఆయన తన శిలువులో రక్తాన్ని కాచాడు మర్చిపోయి మానవుడు కల్పించినటువంటి కట్టడాలను వారు పెట్టినటువంటి బోధలు దానికే మనం అట్లాగా అడ్డుకొని పోయాం కానీ నిజమేంటని తెలుసుకోలేకపోయాం ఇంకనూ మనం నేనే అనుసరిస్తున్నా కానీ నిజాన్ని వెంబడించేవాళ్ళగా లేదు దాని గురించి ఈ నలభై రోజుల్లో మనం ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఏ పనులు చేయకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ నలభై దినాల్లో ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ బాప్తిసం ఉంటే కనుక వాళ్ళు ఏం చేయాలి దేవుడు చేయటువంటి బొమ్మరాలు మన పిల్లలకి పొరపాటున వాడికి ఏదైనా తెలుగు హిందీయో లెక్కలో సైన్సో ఏదైనా ఒక సబ్జెక్ట్ లో కొంచెం బలహీనంగా ఉంటే ఏం చేస్తాం ట్యూషన్ పంపిస్తాం ఇది కూడా క్రైస్తవులకు ట్యూషన్ అనుకోండి మనము ఏదైతే బలహీనత ఉందో ఏదైతే దేవుడికి అసహ్యకరమైన ఉందో హేమైనది ఉందో దాన్ని మన హృదయాల తీసివేసి దేవుడికి ఏదైతే కనీసం దాన్ని కొని తెచ్చుకునేవాడు లాగా ఉండాలి దేని ద్వారా ఈ నలభై రోజుల ఇన్వెస్ట్మెంట్ అనేది అందుకే మత స్వార్థలో మొట్టమొదటి అధ్యాయంలోనే యేసు ప్రభు సాతాను చేత శోధించబడడానికి నలభై దినాలు అరణ్యంలో కొనుక్కోబడ్డాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు సాతాను ద్వారా జయ సాతాను జయించడానికి దేవునికే నలభై దినాలు పట్టింది మరి మనం ఒక రోజు రెండు రోజులు నలభై రోజులు ఉంటే మనం సరిపోతుందా మరి ఆచరించాలి మన వెలిగి నలభై దినాల వరకే ఓ దాన్ని ఎదురు ఆచరించాలి నీకు ప్రతిరోజు శ్రమే కాబట్టి ప్రతిరోజు నీకు ప్రార్థన అనేది కావాలి ప్రతి ప్రతి నెలలో నువ్వు దశమ భాగం ఇస్తున్నావు బాగా ఉంది కానీ ప్రతిరోజు దశమ భాగాన్ని నీ సమయంలో నువ్వు ఇచ్చించావా జ్ఞాపకం చేసుకోవాలా ఆ విధమైనటువంటి తలంపు కనుక లేకపోతే ఆ విధమైనటువంటి మరి ఆలోచన ఈ నలభై దినాలు మన జీవితంలో మొక్కుబడిగానే రోజులు త్వర త్వరగా త్వర త్వరగా వెళ్ళిపోతా ఉన్నాయి రోజులు మనకు దుర్దినాల్లో ఉన్నా కాబట్టి మనకి అంతుపట్టదు రోజు రోజు రోజులు అట్లాగే వెళ్ళిపోతాయి కానీ క్రైస్తవ జీవితంలో మనకి మార్పు అనేది మన జీవితంలో కనపడకపోతే ఒక దినం వస్తుంది దేవుడు ఖచ్చితంగా జీవితంలో అడుగుతాడు దానికి మనమే సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనుషులు కొనుక్కున్నటువంటి కట్టడాలు వాటిలో ముందు మనం బయటకు రావాలి మనం సమయాన్ని ఇవ్వాల్సింది దేవుడికి మనం సంతోషపెట్టాల్సింది దేవుడిని మనం దిల్లము దేవికరంగా ఎరగాల్సింది మనం అన్ని విషయాల్లో మరి మానసికంగా ఉండాల్సింది మనమే కాబట్టి దేవుడు మనం బుద్ధి చెప్పడం కోసమే ఈ బయట ముఖ్యంగా క్రైస్తవులు మనకు కానీ దురదృష్టశాత్తు ఈరోజు క్రైస్తవ చేతిలో నుంచి అన్నిటి వెళ్ళిపోతా ఉన్నాం కడపటి వారు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపటి వారు అవుతారు అంటే మనకన్నా ఎక్కడ వారు వచ్చిన వాళ్ళు అదే కూడా ఈరోజు మనకన్నా బాగా వాక్యం చెప్పగలిగే స్థితిలో లేదు కానీ మనం ఎన్ని సంవత్సరాలైనా ఈ విధంగానే కూర్చొని వినడానికి ఇష్టపడుతున్నాం కానీ ఒక్కరోజు కూడా దేవుని గురించినటువంటి మాట నీ సాక్ష్యం ద్వారా కానీ దేవుని మాట ద్వారా కానీ తెలియని వాళ్ళకి తెలియపరిచే పరిస్థితుల్లో మనం లేదు మరి ఇది మనం ఎదుగుతున్నట్ట కాబట్టి నలభై దినాలు మన జీవితంలో ఒక ప్రాముఖ్యతను సంతరించుకోవాలా ఎందుకు నేను ఈ నలభై దినాలను పాటించాలా ఏమి నేర్చుకోవాలా అనేది నువ్వు తెలుసుకోకపోతే ఇలాంటి నలభై రోజులు ఎన్ని నలభై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు చేసినా దానివల్ల శూన్యం ప్రయోజనం అనేది శూన్యం రెండవ కొరిందీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను పదహారు చూడండి నూట అరవై ఒకటి పేజీ నెంబరు చదవండి పునరుద్ధానం అనే దాని గురించి నీకు అర్థం కాకపోతే నువ్వెన్నటికీ కూడా బాప్తిసం అనే మాట నీ జీవితంలో అర్థం లేదే లేదు అయితే నీళ్ళల్లో మనల్ని ముంచినప్పుడు మన పాపాలు కూడా ఆ విధంగా పాటి పెట్టబడాలా మనం లేపబడినప్పుడు క్రీస్తు కూడా మనం లేపబడ్డాలని చెప్పే విషయాన్ని మనం గుర్తు చేస్తాం మనం బాప్తిస్తాం అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధన కాలంలో నాటి అన్ని ఆచారాల మీద వీళ్ళు దృష్టి చెందించారు కానీ కింద చూడండి వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయవేయబడను తీసివేయబడను ఒక ముసుగు అనేది ఒక లేయర్ అనేది మన చుట్టూత పామైపోయింది అది ఏంటి ఏంటంటే ఒక రకమైనటువంటి ఆచారం నలభై దినాలు కాసిన నిబంధన కాలంలో ఎవరో చేశారు కాబట్టి మనం కూడా చేయాలి అది ఫిజికల్ లేయరు అది ఈ రోజు మరి ఆధ్యాత్మిక స్థితిగతులను మార్చడం కోసం అది ఆధ్యాత్మికంగా మార్చబడింది ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి గల్ఫీ రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచ్చిన దగ్గర చూసుకుందాం ఓ అవివేకైన గలదీలారా మిమ్మల్ని ఎవరు ప్రభుత్వం అట్లుండదు ఒక సినిమా చూస్తున్నాం ఒక సీరియల్ చూస్తున్నాం దాంట్లో ఏం కనపడుతుంది వాడి వేషధారణ గాని వాడి నటన గాని హావభావాలు గాని నిజంగానే జరుగుతున్నాడు కొంతమంది అయితే చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటారు రాత్రులు కలవరుస్తారు కదండి అంతకన్నా ఎక్కువగా నీకు బైబిల్లో దేవుని గురించి చెప్పబడింది కదా సినిమా వేయబడినట్లు నీ కళ్ళ ముందు దేవుడు ప్రదర్శించబడింది కదా అయినప్పటికీ కూడా నువ్వు ఎందుకని తెలుసుకోలేకపోతున్నావు సినిమా అర్థమైన విధిగా అంటే నీకు బయట అర్థం కాలేదు అది అర్థమైంది కాబట్టే ఆ పాత్రను నేను ఊహించుకొని ఆ కష్టాన్ని నువ్వు తలుచుకొని ఏడ్చుకుంటావు ఒకవేళ ఎవరైనా పొరపాటున మిస్ అయిపోతే ఏమైంది ఏమైంది తాపత్రం ఆత్రం తెలుసుకోవాలి కానీ ఆ ఆసక్తి నీకు ఏ రోజైనా దేవుని మీద ఉందా వాక్యం మీద ఉందా నువ్వు తెలుసుకున్నది మనం ప్రశ్నించుకోవాలా వీటన్నిటిని మనం సరిచేసుకోకపోతే ఈ నలభై దినాలు ఎంత క్రమం తప్పకుండా వచ్చినా ప్రయోజనం శూన్యం అదేవిధంగా నాలుగవ అధ్యాయం పది పదకొండు చూద్దాం మీరు తెలుగులను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను కానీ దేవుడు వచ్చే సమయానికి కునికి నిద్రించడం వల్ల వాళ్ళలో ఆ పరిశుద్ధాత్మ అనేది పోగొట్టుకోవడం వల్ల దేవుని ఉగ్రతకు లోనయ్యారు తలుపు వేయబడిన తర్వాత అయ్యా అయ్యా నీ నామాన మేము ప్రవచించలేదా నీ నామాన మేము అద్భుతమైన కార్యాలు చేయలేదా అని అన్నప్పుడు ఒకరితో లేదా నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు అంటాడు దేవు అక్రమం చేయమన్నారా నా ఎదురు నుంచి వెళ్ళిపో ఇంత భక్తి చేసి వాళ్ళందరూ ముందు కూడా ఎక్కడున్నారు సంఘంలోనే సంఘం బయట ఉన్నవాళ్ళు కాదు మనం ఏ గుంపులో ఉండాలి ఈ నలభై దినాలు ఆధ్యాత్మికంగా మన విద్యార్థులను ఏ విధంగా మార్చాలి అనేది అర్థం కాకపోతే దాన్ని అర్థం చేసుకోకపోతే ఈ నలభై రోజులు నువ్వు విన్న బోధ గాని ఈ నలభై రోజులు నువ్వు ఆచరించింది గాని ఈ నలభై రోజులు క్రమం తప్పకుండా నువ్వు వచ్చింది గాని ఈ నలభై రోజులు నువ్వు ఇచ్చిన కానుక గాని నువ్వు ఇచ్చిన అడ్డిగలు గాని పలహారం గాని ఏవి కూడా ప్రయోజనకరం కావు అవి మన జీవితాల్లో ఆశీర్వాదకరం కానే కావు ఆ విషయాన్ని నేను చెప్పట్లేదు బైబిలే ఖచ్చితంగా చెప్తా ఉన్నా మనం ఏమి ఇచ్చినా మనం ఏమి చేసినా మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలం మీరు పొందకపోతే దానికి తగినటువంటి ఫలాలను మనం కనుక ఇవ్వకపోతే దేవునికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన దాన్ని అగ్నిలో పడవేసేవాడిలా ఉన్నాడు అదే విషయాన్ని మతీశ్వార్త మూడో అధ్యాయం పదే వచ్చినలో దేవుడు తేట తెల్లంగా దాన్ని చెప్తా ఉన్నాడు చెట్టు వేరున్న గొడ్డలు ఉంచబడింది నాలో ఫలించిన ప్రతిగా నరకమైపోయిన అగ్నిలో పడేస్తున్నా బయట ఎక్కువ వర్షం ఏదో రోజు వాటి దాని మీద పడి మొలవడానికి అవకాశం ఉంది ఇంకెన్నటికని దానికి అవకాశం లేకుండా దేవుడు దాన్ని తీసేసుకొని ఏం చేస్తున్నాడు అగ్నిలో పడవేస్తున్నాడు ఎక్కడన్నా మనం కూడా ఎప్పుడన్నా సమయం అయిపోయినప్పుడు దాని కాలం అయిపోయినప్పుడు తీగలు తీసి బయటపడేస్తా ఉంటారు చుక్కుడు తీగలు దొండ తీగలు వర్షం పడినప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా అది మొలుస్తూ ఉంటుంది అట్లాగే ఏదో రోజు ఎక్కడో చోట వాక్యం వెళ్ళినప్పుడు మన చెవిలో పడి మా జీవితాన్ని మార్చే మార్చడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశం దేవుడు ఇవ్వట్లేదు ఇంతకాలం ఇచ్చాడు దాన్ని మనం పంచుకోలేదు కాబట్టి దేవుడికి మీదట ఇచ్చేవాడిగా లేనే లేదు మతేసు వార్త ఆరో అధ్యాయము ఐదో వచ్చినాన్ని ఒకసారి చదువుకున్నాం మరియు చాలండి మనం ఏమైనా చేసేటప్పుడు ఏమైనా చేసేటప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఈ నలభై రోజులు వచ్చి అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా కొంచెం బయటకు తీసుకొని వెళ్దాం అనేదని జనాలకు కనపడే విధంగా ఈ నలభై రోజులు వచ్చి నలభై రోజుల తర్వాత కూడా నీ జీవితం దేవునికి గాని ఈ లోకానికి గాని లోకాసులకు గాని మార్గదర్శకంగా లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేశాడు అది వేషధారణ దేవుడు వేషలేదా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించని చెప్పి చెప్పాడు ఈ నలభై రోజులు మనం ఏ అయితే దేవుని దగ్గరకు వచ్చామో దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటూ తెలుసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని నెమరవేస్తూ ఉన్నామో మన జీవితంలో ఆయన వచ్చేదాకా మన చచ్చేదాకా ఆ విధంగానే ఉన్నారు కానీ ఏ రూపేణా కూడా అది బయటకు వెళ్ళడానికి లేదు ఈ విషయాన్ని ఏపు గారు తన జీవితంలో నిరూపించుకున్నాడు భార్య వచ్చి ఉచితమైనటువంటి సలహా ఇచ్చింది అయ్యా దేవుడి నామాన్ని దూషించి నువ్వు సావరాదని అన్నప్పుడు వెరిదేలాగా పిచ్చిదానిలాగా మాట్లాడొద్దని చెప్పి అన్నాడు కాని ఎక్కడ కూడా ఆయన తలకలేదు ఉడకలేదు ఆ మాటకు రొంగలేదు కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో ఈ రకమైనటువంటి శోధన వచ్చినప్పుడు మనం పరీక్ష ఇది అని అనుకొని దాన్ని గెలిచేవారిలాగా ఉండాలి కానీ అక్కడి నుంచి వెనకబడేవారిలాగా ఉండకూడదు ఈ విషయంలో ఏం గానే మనకు మాదిరి ఏమే మాదిరి మనకి సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా రెండు రెఫరెన్స్లు చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను యాకోబ్ పత్రిక యాకోబ్ పత్రిక రెండవ అధ్యాయము పదో వచ్చిన ధర్మశాస్త్రం అంతా ధర్మశాస్త్రం అంతా దాంట్లో ఏమేమి ఉంది పేదలను కలిగించండి పేదల గురించి చెప్పారు వాటన్నిటినీ అనుభవించి ఉంటే వాటన్నిటి విషయంలో తప్పిపోయినట్టు చిన్నప్పుడు పాము ఆట ఆడుతూ ఉంటారు ఒక చాటు మీద పాము పొక్కుంటా ఉంటది ఆడుతూ ఉంటారు తొంభై తొమ్మిది వాళ్ళు బాగానే వస్తాడు వంద దగ్గర దగ్గరికి వెళ్ళగానే అది మింగింది అనుకోండి మళ్ళీ సున్నా దగ్గరికి వస్తాడు ఇది కూడా అంతే నేను చేసేస్తాను ప్రభావ ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ నేను బలహారాన్ని ఇచ్చాను ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ నా సమయాన్ని ఇచ్చాను ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ నేను వెళ్ళి పాట పాడాను పేదలు ఉన్నారంటే వాళ్ళకి స్వార్థం ప్రార్థించాను పేదలు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి అహర్లో అవసరం అన్ని తీర్చాను కదా అని నన్ను అడిగినప్పుడు నీకు మారు మనసు ఉందా దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం ఉండాలా ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పరలోకంలో ఉన్న మాయా తండ్రి కాక నిజంగా దేవుని రాజ్యం ఈ రోజు వస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను దేవుని రాజ్యంలోకి అనే ధైర్యం నీలో ఉందా ఆ ధైర్యం కనుక నీళ్ళు లేకపోతే ఈ నలభై దినాలు ఇలాంటి నలభై దినాలు నా గొప్ప సంవత్సరాలు చేసిన మనం దేనికి మన భక్తి దేనికి పనికిరాదు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా మనం ఏ స్థితిలో ఉన్నాం దేనికోసం వచ్చాం ఏం పొందుకున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక టార్గెట్ అనేది ఉండాలా స్పిరిచువల్ లో కూడా అంతే అయ్యా నువ్వు ఇచ్చేటువంటి బహుమానాన్ని నేను పొందుకోవాలా బలా మనుషులు అనిపించుకోండి రాజ్యంలో నువ్వు ఇచ్చేటువంటి జీవిత రీటాన్ని నేను పెట్టుకోవాలా నీతో పాటు సమానంగా కూర్చొని నేను భోజనం చేయాలా అవన్నీ చేయాలి అని అంటే నేనేం చేయాలా కానీ తెలుసుకొని నువ్వు ఈ నలభై దినాలు ఒకదాన్ని ఒకదాన్ని కొన్నిటిని పొందుకోవాలా కొన్నిటిని విడిచిపెట్టాలా ఈ లోక సంబంధమైన ప్రతిదాన్ని నువ్వు విడిచిపెట్టాలా పర సంబంధమైన ప్రతి ఈవిని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలా అటువంటి బోధలో గాని అటువంటి ఆచరణలో గాని అటువంటి క్రియ గాని మనలో తప్పకుండా ఉండాలా నేర్చుకున్న దాన్ని అనేకులకి ప్రకటించాలా పంచిపెట్టాలా ఆఖరిగా ఒక మాట చెప్పి మరి దీన్ని ప్రార్థనతో ముగించేస్తాను యశా గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండు చూడండి ఒకసారి నా సన్నిధిని కనపడవలనని మీరు వస్తున్నారే నా ఆవరణ త్రొప్పుటకు మిమ్మల్ని చూడండి కఠినమైన మాట మీరు ఎవరికన్నా వెళ్ళినప్పుడు అరే ఎవరమ్మంటే వదిలేరా మా ఇంటికి వదిలేనంటే ఏమవుతాం మనం ఏమవుతామండి ఏమనుకుంటాం మీరే మా ఏంటంటే ఒకటే ఒక మాట మరలా ప్రభు తిరిగి వచ్చే కాలంలో మనుషుల దగ్గర విశ్వాసం కనుగొన్నాడు ఖచ్చితంగా లేదనే కదా దేవునికి దేవునికి అలాంటి సంకల్పం వచ్చింది కానీ ప్రభా అలాంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు నాలో విశ్వాసం ఉండాలా నేనే కాదు నా కుటుంబం అంతా కూడా నీ బాధ్యతలు ఉండాలా అని చెప్పి ఈ నలభై రోజుల్లో జ్ఞాపకం చేసుకోవాలా కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించడంలోను ప్రార్థించడంలోను దేవుని పాదార్థాన్ని గడపడంలోను మరియా ఏ విధంగా కుటుంబం ఏంటని ఎంచుకుంటూ ఆ విధంగా మన కుటుంబాన్ని మనం ఎంచుకొని దేవుని ఇష్టమైన బిడ్డలాగా ఉండాలని మరి కొన్ని పాటలు దేవుని తనకు వినికిట్లు దీవించి ఆశీర్వదించినాక ఆమె ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి అంటే నేను అనుకోలేదు అనుకోకుండా రెండో రోజు మీరే నాకు అనౌన్స్మెంట్ చెప్పారు స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి కొన్ని రకాలైన హెచ్చరికలు చెప్తే మంచిది అనే ఉద్దేశంతో దేవుని ప్రేరేపణతో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మరి సమీపించినటువంటి మాస్టర్ గారికి సంఘటనకి ఇప్పటి వరకు ఓపిక అందరికీ ప్రత్యేకమైనటువంటి ఉంటారు చిన్న ప్రార్థన చూస్తున్నాం పరిశుద్ధ ఎంత వందనాలు స్తోత్రాలు ప్రభా గారు ఆచార్య ఈ లోకంలో ప్రభా ప్లీజ్ లేకుండా ప్రభా అయా నీ ఆజ్ఞలతో నీ కట్టడలతో ప్రభా మేము ఉండాలి తండ్రి అయా మా సంఘం ప్రతి ఒక్కరు ప్రభా అయా తండ్రి ఆ విధంగా మేము తీర్చిదిద్దారు ప్రభా ప్రతి ప్రాణాన్ని మేము తృప్తిపరిచే దేవుడు మీకు ఎంతో ఉండరా ప్రభా ఆశపడుతుండగా ప్రభా మీరు ప్రభా మరి దాన్ని సఫలపరచడం వాళ్ళకి ఎంతో వందల వాక్యం వెళ్ళిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వాక్యం ద్వారా మీరు దర్శించారు తాకని నమ్ముతున్నావు తండ్రి ప్రభా మాలో మీకు వ్యతిరేకమైనది ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా అయా వైపు తిరిగి బిడ్డలాగా ఏర్పడుతున్నాడు అటువంటి ప్రభా మరి అటువంటి సహవాసం మమ్మల్ని అందరినీ వచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఇది వాక్య ప్రభా రోజులు కలిగిన తత్వం లాంటిది మాట్లాడుతున్న చెప్తున్న వారికి వింటున్న వారికి ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేయాలి తండ్రి నాలో కూడా ప్రభా నీకు వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ప్రభా దాన్ని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా నా దూరం చేసుకోవడానికి కృపలను గ్రహించండి నీవు ఇచ్చేటువంటి ఒక్క ఆశీర్వాదం కూడా ప్రభా మేఘకుండా పొందుకోవడానికి కృపలను గ్రహించమని ఏసై నామంలో అడిగి వెళ్ళడం ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందా Thank you, kami berdua bersama mendengarkan para para para semua